بسم الله الرحمن الرحيم ألم تر كيف فعل ربك بأصحاب الفيل ألم يجعل كيدهم في تضليل وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل فجعلهم كعصف مأكول అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఏనుగుల వారి పట్ల నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా ఆయన వారి కుట్రను భగ్నం చెయ్యలేదా ఆయన వారిపైకి పక్షుల్ని గుంపులు గుంపులుగా పంపాడు అవి మట్టి కాల్చగా తయారైన కంకర రాళ్లను వారిపైకి విసిరివేస్తూ ఉండేవి చివరికి వారి స్థితిని పశువులు తినేసిన పొట్టు మాదిరిగా మార్చివేశాడు